తర్వాత మీరు నాకేదో ఇటువంటి ఒక బ్యాడ్ అంటారు బ్యాడ్ అంటే ఆయన పిచ్చి అదో పిచ్చి అని మీరు అనుకుంటాను అని మీరు అనుకునే పక్షంలో నేను చెప్పాను అలా కాదు మీరు ఆబ్జెక్టివ్ గా చూస్తారు that is what I'm train to do నాకు ఈ మధ్యన డౌట్ వస్తుంది ఏమిటి delete become a bad with me అని ఒక డౌట్ వస్తుంది బట్ మళ్ళీ నాకంటే no it fact how can it be fact how can it be fact వాడు భూమిని గ్రహాల్లో లెక్క వేయడు చంద్రుని గ్రహాల్లో లెక్క వేస్తాడు how can I accept that as something meaningful I cannot నా వల్ల అవుతుంది సూర్యుడిని గ్రహాలు లెక్కేస్తారు వాడికి సూర్యుడికి భూమికి చంద్రుడికి గురు గ్రహానికి తేడా తెలియదు వాడికి నాలుగింటికి వాడు చెప్పేది శాస్త్రం ఎలా అవుతుంది అది అది దాన్ని నేను ఎలాగా హౌకన ఈ రికన్సైల్ విత్ ఇట్ మీరందరూ రికన్సైల్ అయితే అవ్వండి మీకు అలవాటు అలవాటైపోయింది రికన్సైల్ అవ్వాలి నా వల్ల ఉండదు ఐ కెనాట్ రికన్సైల్ ఎవడైతే భూమిని చంద్రుడిని గురు సూర్యుడిని ఒకే దాత కట్టి మాట్లాడతాడో వాడితో నేను రికన్సైడ్ అవ్వను మీరు రికన్సైడ్ అయ్యాను ఐ వాంట్ ఈ జ్యోతిష్యం అనే పేరుతో ఏదైతే చరావణిలో ఉన్నదో దినఫలము వారఫలము సంవత్సర ఫలము రాశి చక్రము ఇదంతా భయం నుంచి పుట్టిందా దేని నుంచి పుట్టిందనుకుంటున్నాను నేను భయం కామ్య కర్మలన్నీ కూడా ఎలా అయితే కామల నుంచి పుట్టాయో శాంతి కర్మలన్నీ కూడా భయం నుంచి పుట్టాయి శాంతి కర్మలు పౌష్టిక కర్మలు అని పేరు అథర్వణ వేదం అంతా కూడా శాంతి పౌష్టిక కర్మల పుట్ట శాంతి కర్మనే చేస్తూ ఉంటాడు పౌష్టిక కర్మనే చేస్తూ ఉంటాడు ఉన్న డబ్బు చాలండి కొత్త డబ్బు కోసం ఏదో శ్రీయాగమైనా చేస్తాడు లేకపోతే ఈ రాక్షసి శాఖని ఏదో వచ్చి నా మీద పడుతుందని అదో యాగమైనా చేస్తూ ఉంటాడు ఇదేమైనా చేస్తాడు అదేమైనా చేస్తాడు వైదికుడు వైదికుడు ఎప్పుడు రాక్షసారమ పహత్యై రాక్షసులందరూ దూరంగా పోవట పొరక ఎవరు రాక్షసులు ఎవరున్నారు ఈ రాక్షసులందరూ ఎప్పుడు అలా భయంతో సంధ్యావనం మొదలు పెడతాడు వైదికుడు సంధ్యావందనంలో మంత్రాలు ఏదో తెలుసిన వీడు మంత్రం దగ్గరికి వచ్చేటికి బోర్డంత కర్మకాండ నడిపిస్తాడు మంత్రం ఇంకా ఎక్కడో ఉంది ఆ మంత్రం అంటే ఆ బోహిష్ఠామ యోభువ అది మంత్రం ఆ మంత్రం అర్థం కూడా వీడికి తెలియదు దాని స్పిరిట్ తెలియడం మాట దేవుడు అర్థమే తెలియదు అక్కడికి ఇంకా రావడం తర్వాత దాని ముందు వీడు వేసే వేషాలు చూస్తే వీడి హృదయం నిండా భయమని మనకు తెలుస్తాం ఉత్తిష్టత్తు భూత పిశాచా అని మొదలుపెట్టాను ఓంకారం ఉన్న చోట భూతాలు విశేషాలు ఉంటాయా భూత విశేషాలు ఎక్కడ ఉంటాయి ఏ హృదయంలో అజ్ఞానము భయాలు కామనలు పాపాలు అన్ని తప్పుడు ఆలోచనలు ఉంటాయో అక్కడ ఉంటాయి భూత విశేషాలు ఏదో మనము ఎవరో మొదలుపెట్టాడు అందుబాటులో మొదలుపోతూ ఉంటారు ఆ పౌరిష్టామయోభువ అది మొదలు అది చాలా అందంగా ఉంటుంది దాని స్పిరిట్ తర్వాత ఇంకా హిరణ్యవర్ణాశుచయంబావకాయాసు జాత కశ్యపో యాస్మింద్ర అగ్నియా గర్భం దిధిరే ఏ జలములైతే అగ్ని తమ గర్భమునందు కలిగి ఉన్నాయో విరూపాహ వివిధ రూపములో ఉన్న ఈ జలములు తాన ఆపశ్యోనాభవంతు ఆ జలములు మాకు సఖ్యం శాంతిని సుఖము కలిగించినవి అగుగాక వెరీ బ్యూటిఫుల్ మాట అంతదాకా రాకముందు వీడు చేసే వీడు చేసేటువంటి అల్లం చూస్తే ఆ తర్వాత గాయత్రి ఆ తర్వాత ఉపస్థానం అవుతాం మిత్రస్థితృషణీతృతస్థితమో ఇది సంధ్యావందనం యొక్క సారం ఈ మూడే ఈ మూడింట్లోనే ఉంది సంధ్యావందన సారం ఉపస్థానం మళ్ళీ వివిధము జంతమస్తయ్యంతమాదిత్యం అదో ఉపస్థానం దాన్ని కూడా ఉపస్థానం అని అంటారు అది కూడా తప్పుకోలేదు కాబట్టి ఈ ఉపస్థానము గాయత్రి జలముల యొక్క మంత్రం ఇది సంధ్యావందనం యొక్క సారం ఇంతే సంధ్యావందనం యొక్క సారం మిగతాదంతా కూడా ఈ స్మృతికారులు పెట్టుకో స్మృతికారులు అంటే మేము మేము వీళ్ళు పెట్టుకున్నదే ఈ మూడు నేను చెప్పిన దాంట్లో మీకు భయము ఉండదు కామన ఉండదు ఈ మూడు నాలుగు సారమన్నానే దాంట్లో భయము ఉండదు కామన ఉండదు సంధ్యావందనంలోనే అలా ఉంది కాబట్టి భయము భయము ఎక్కడ ఉన్నా అది అవిద్య కార్యము ఎక్కడ ఉన్నా తర్వాత ఇంకో అజ్ఞానం ఒకటి ఉంది దీంట్లో మీరు దాన్ని గమనించాలి ఇంకో అజ్ఞానం ఉండదు అంటే భయం లేని చోట భయాన్ని చూడడం ఎలాగ అజ్ఞానమో భయపడాల్సిన చోట భయపడకపోవడం కూడా అజ్ఞానమే అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి వీధిలో కుక్కలు ఉంటాయి వీధి కుక్కలు ఈ మధ్యకాలంలో ఎన్ని రిపోర్ట్స్ వస్తున్నాయంటే వీధి కుక్కలు కలిసి చచ్చిపోయారని హాస్పిటలైజ్ అయ్యారని హండ్రెడ్స్ ఆఫ్ మీరు పేపర్లో చూస్తున్నారు కదా వీధి కుక్కలు వచ్చినప్పుడు మీరు సర్వ సంఖల నిరంతర మార్గమే మెటల다라고. లైపోతే నేను భయపడమనేటువంటి మున్నితనమో లేదంటే భయపడినట్టు కనబడుతే ఇతరులు ఏమనుకుంటారో అనే దిడియమో ఇదంతా కూడా జ్ఞానం. మీరు భయపడాలి. ఏది మొదలవస్తే భయపడాలి. ఇంతట కరిచింది అంటే మీరు దాక్కుని నిలబడతారు. కూతలో సొర్ మనెరగొన తొక. మీ చెంతకే ఏమైనా అప్రోచ్ వస్తుందా? ఒక కోట్ ఉంది దానికి అలవాటైపోయి అది ఆ తలుపు వేసుంటే అది లాగి తెలుసుకుని తర్వాత నాతో ఇంకా ఎవరో చెప్పారు కోర్టులకి ఛాన్స్ ఇస్తే ఇంట్లోకి వస్తాయి ఆ తర్వాత అది ఇంట్లోకి వస్తే రెండు సమస్యలు ఒకటి అది అన్నిటినీ చెరగొడుతుంది పాడు చేస్తుంది అది అది తినేది ఏముండదు కానీ అన్ని పాడు చేస్తుంది రెండవది మిమ్మల్ని గీరుతుంది మీరు దగ్గరికి వెళ్ళాలంటే ఇలా గీరుతుంది దాని గోటితోటి గీత పడిందంటే మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెంటనే ఎందుకంటే వైరస్లు బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి అవి they are all benign to the mighty but they are very dangerous to you మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాడీలో ఇమ్యూనో రిలేటెడ్ ఇంజక్షన్ ఏదో ఇస్తాడు you are you have to be afraid మీరు భయపడాలి కోటికి భయపడాలి అంటే ఏం చేయాలి తలుపు వేసుకుని దానికి ఒక పండు ఇచ్చేసి పంపి చేయాలి అది వెళ్ళిపోతుంది అది ఒక లోపలికి వచ్చేసింది అనుకోండి గమ్మున ఓ పండు ఒకటి బయట విసరాలి విసిరితే వెళ్ళిపోతుంది నేను పాఠం చెప్తున్నా శివానంద ఆశ్రమంలో వంద ముందు నూట యాభై ముందు కూర్చుని ఉండాలి పోటీ అక్కడ దాకా వచ్చేసింది నా టేబుల్ మీద అరటి పళ్ళు నేను రెండు పళ్ళు తీసి గేట్ బయట విసిరాను మళ్ళీ అటు వెళ్ళిపోయాను నా భయం ఏమిటంటే నాకు దూరంగానే ఉంది కానీ అక్కడ కూర్చున్న వాళ్ళని కలుస్తుందేమో నాకు అలా కలిస్తే వాళ్ళు వెంటనే హాస్పిటల్కి పడలేదు కాబట్టి భయపడవలసిన చోట భయపడాలి సేలోస్వంత ఆశ్రమం దగ్గర ఎలుగుబంటి భయం ఉన్నది ఎలుగుబంట్లు తిరుగుతూ ఉంటాయి నేనే చూశాను ఎలుగుబంటిని నేనే దాన్ని వెనకాల పనిచేసి దాన్ని తరివేసి అందరికీ ఫోన్లు చేసేవాడు ఎలుగుబడుతుంది టెక్ అని అందరికీ ఫోన్లు చేసి ప్రాబ్లం నేనే చేశాను ఆమెకి నేనే చేశాను అటు వాకింగ్ వెళ్తుంటే వాడు అక్కడ బోర్డు పెడతాడు ఎలుగుబడులు ఉన్నాయి it's a bear country spot a bear move in the opposite direction as quickly as possible without disturbing the bear అని బోర్డు పెడతాడు ఎందుకంటే అది నిన్ను తరవడం ప్రారంభిస్తే నువ్వు పరిగెత్తి దాని నుంచి తప్పించుకోలేవు అది గంటకు అరవై డెబ్బై మైళ్ళ వేగంతో పరిగెత్తి తర్వాత దాన్ని చప్పుడు చేసి అల్లరి చేసి చదివేసే ప్రయత్నం చేస్తే అది మీద పడి తీరుతుంది సైలెంట్ గా మనం దూరం పెడతాం వాడేమో ప్రికాషన్స్ చేస్తారు ఆల్ దోస్ ప్రికాషన్స్ మీరు అది చదివి పెట్టుకోవాలి చదివి అర్థం చేసుకుని పెట్టుకోవాలి ఎప్పుడైనా బేర్ ఎన్కౌంటర్ వస్తే ఈ ఫాలో యూర్ బి సేఫ్ అక్కడ బేర్ని వాళ్ళు డిస్టర్బ్ చేయరు వాళ్ళు అక్కడ మరి దాన్ని ఉంటాయి మొబైల్ డిస్టర్బ్ వాటిని కాల్చి చంపడాలు అలాంటివే ఉండవు కాబట్టి భయపడాల్సిన సందర్భం ఉన్న చోట భయపడకపోవడం మొండి ధైర్యాన్ని చూపించడం కూడా అజ్ఞానమే అటువంటి అజ్ఞానం మనం కలిగి ఉండరాదు అట్ ది సేమ్ టైం తీరు కూర్చుని భయాన్ని కల్పించుకోవడము అజ్ఞానం భయపడకూడదు ఇప్పుడు పిల్లవాడు పరీక్షలు వచ్చాడనుకోండి భయపడకూడదు రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ని యాక్సెప్ట్ చేస్తాం భయపడితే ఏమైంది మనం పరీక్షలు ప్రసంగం వాళ్ళందరూ అభివృద్ధిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా ఏమి లేదు నరేంద్ర మోడీ గారు ఏ పరీక్ష రాసేయాలి ఆయన ఆయన హై స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు తర్వాత బిఏ ఎంఏ ప్రైవేట్ గా చదువుకుని రాశారు అది కూడా ఎందుకు చదువుకుని రాశారంటే ఈ సంఘ సంఘ ప్రచారంగా ఉండేవారు ఈ సంఘాధికారుల యొక్క ప్రోత్సాహం ప్రోత్సాహం కాదు వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తారు ఎందుకంటే నీకు క్వాలిఫికేషన్ కనుక లేకపోతే నువ్వు నాలుగు మంచి మాటలు చెప్పి జనాన్ని మెప్పించడం కష్టం నీకు క్వాలిఫికేషన్ ఉంటే you can talk with people అంచేతను వాళ్ళు ఏమని చెప్తారంటే నువ్వు ఆరు నెలలు శాఖాది ఏం అక్కర్లేదు మూల కూర్చుని చదువుకుని పరీక్ష అని వాళ్ళు ప్రోత్సాహం చేస్తారు ఆ విధంగా ఆయన బిఏ పాస్ అయింది బిఏ పాస్ అయిన తర్వాత ఎంఏ కూడా ఉత్సాహంగా కట్టి పాస్ అయ్యారు ఆయనే అంత పెద్ద విద్యావంతులుగా యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళనే లేదు ఆయన కాలేజీగా ఎప్పుడు వెళ్ళలేదు ఇది ప్రైమ్ మినిస్టర్ అది కాబట్టి పిహెచ్డి చేసిన వాడు అఘోరేభ్యో అఘోరేభ్యో ఇక్కడ అక్కడ ఏదో പക്ഷേ ഉല്ക ദോൺ ഫിഷർസ് ഫസ് ഉത റുകാസോ റാവോ ഭയമോ രോസം ദേവകി ഭയപ്പെട്ട ഓർമോസറവണ്ടി ദബ്ബ ബോണ്ട് നേമോ ഭയമോസറവണ്ടി ഇങ്ങണ്ട മീക്കൊന്ന മീക്കൊന്നന്ത ദബ്ബ ദേവകി തരക്ക് അക്കടലല്ല അത്ര തസൂദോ ജീവിതം എങ്കിലും ചേരത്ത ദേവകി ഭയപ്പെട്ട ഓർമോസറവ അഭയം ആയി പോവാലാ അവഗനി വീദു pokokഗ ഭയപ്പെട്ട മാലേരോ അജ്ഞാന കൽപ്പതമൈന ഭയങ്കര అంచేతనే psychological fear fear is psychological in fact మీరు వీధి కుప్పం చూసి యూ మూవ్ అవే అది ఫియర్ కాదు అది దానికి ఒక పేరు ఉంది దాని పేరు ఏంటంటే ఇంటెలిజెన్స్ వీధి కుక్కకి దూరంగా ఉండడం ఇంటెలిజెన్స్ కోతికి దూరంగా ఉండడం దానికి ఓ పండించవడం కానీ దానికి దూరంగా ఉండాలి వెళ్ళి దానికి దగ్గరికి వెళ్ళకూడదు దూరంగా ఉండడం ఇంటెలిజెన్స్ పాముకి దూరంగా ఉండడం ఇంటెలిజెన్స్ అవి భయాలు తీర్చుకోవు ఎందుకంటే వాటిలో అజ్ఞానం లేదు అందులో జ్ఞానం ఈ భయం గురించి కొంత ఇంట్రడక్షన్ భయం అంటేనే అజ్ఞానం అవిద్యయా భయం మన్యతే ఇది భయం మన్యతే భయాన్ని భావన చేస్తారు అంటే psychological fear psychological fear so ఈ సైకలాజికల్ ఫీల్ అనేది ముందు చూసారా ఇది కేవలము అజ్ఞానం చేతనే కలుగుతుంది అవిద్య ఇది ఇంకొకటి ఉంది కొన్ని సైకలాజికల్ ఫియర్ అజ్ఞానమే కొన్ని ఫిజికల్ ఫియర్ అజ్ఞానం కదా ఫిజికల్ ఫియర్ మాట ఏంటి అని మీరు అడగచ్చు మీరు అడగకపోయినా నేనే అడుగుతున్నా అంటే దానికి ఓ ప్రశ్న ఫిజికల్ ఫియర్ అనేది ఏదైనా ఉందా ఏదో ఫిజికల్ ఫియర్ ఇప్పుడు నేను చెప్పిపోతానుగో అది బయబడడం జరుగుతది నిజం మెదడు సైకలాజికల్ ఫియర్ అది వాజ్ బూ ఫియర్ అది విస్డం ఫియర్ కాదు అవట్ ఏ there is no physical fear physical కి సంబంధించి దేని ఇంటెలిజెన్స్ ఒక్క కరవకుండా దరతం ఉన్నారు ఇంకొన్ని that is not fear that is intelligence so అవట్ ఏ ఫామ్ ఫాలో అవుతుంది that is psychological fear due to ignorance పాము పగ పట్టదు పాముకి పగబట్టి అని తెలివితేటలేము ఉంటారు పాము పగబట్టిందేమో ఈ పాము పగబట్టిందన్నది నేను అనుకున్నాను పాము పగబడుతుందని నేను అనుకున్నాను హై స్కూల్లో చదివేప్పుడు నేను అలా అనుకున్నాను అలా ఎందుకు అనుకున్నానో తెలిసిన the entire village thought like that అందుకోసం నేను ఒక అగ్రహారంలో ఉండేవాడు విద్యావంతులందరూ ఉన్నటువంటి బస్తీలో ఉండేవాడు వాళ్ళందరూ వాళ్ళ విద్య మరి అలా ఉంది నేనేం చేశాను వాళ్ళందరూ ఈ విద్వాంసులు అందరూ ఏమనుకునేవారంటే పాము పడబడుతుంది అనుకునేవారు ఈ లేడీస్ ఎంతో మా అమ్మగారు దొడ్డమ్మగారు మరో అమ్మగారు అమ్మమ్మ గారు అందరూ ఏమనుకునేవారంటే పాము బాగుపడుతుంది అనుకునేవారు నేను మరి అక్కడ పుట్టి పెరిగేవాడు పుట్టి పెట్టి అక్కడ హై స్కూల్లో ఏదో కొంత ఉద్ధరించారు కాబట్టి నేను కూడా పాము బాగుపడుతుంది అనుకున్నాను తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత తెలిసింది నాకు పాము పగబడుతుందో అని తెలిసింది అయిపోయింది ఆ అజ్ఞానాన్ని నేను తిరిచిపెట్టేసాను ఆ చదువు పాము పగబట్టదు ఇలాంటి అజ్ఞానాన్ని పెట్టుకుని భయాన్ని భావన చేస్తూ కూర్చోటం చాలా తప్పు పాము వెంటబడుతుందని పేరు పెట్టుకుంటారు నాగా అని ఎక్కడో అక్కడ నాగా దూచు పేరులో అదే నాగ ఫిట్ అవ్వట్లేదంటే ఫిట్టు ఫిట్ చేయి ವೀರ ವೆಂಕಟ ಸತ್ಯನಾಗ ಸತ್ಯನಾಗ ವಿಡಿವಿಡಿ సత్యాకి నాగాకి ఏమన్నా సంబంధం ఉందా ఇప్పుడు సత్యనాగ నాగ సత్య ఏంటండి నాగ సత్య ఈ నాగ భయం నుంచి వచ్చిందండి out of fear it has కాదు చక్కగా శ్రీరాముడు అని పేరు పెట్టుకోవచ్చు అంటే శ్రీకృష్ణుడు అని పెట్టుకోవచ్చు కదా ఇంకా ధరపడింది నాగకృష్ణ ఏ నాగకృష్ణ ఏంటి ఆ నాగ ఎక్కడి నుంచి వచ్చింది దీదే ఇది సం స్థితితమే పావు పడుకొంటున్న వయనే జోచింది ని నో కబట భైరవమేనేది అజ్ఞానమే తత్ కార్జ్య ద్వారేన ఆగమ ప్రతిశోధహ అవయం అవయం అంటే భయమును ఉషేయించు భయం ఉండి ఉన్నట్లుగా భయం అంటే సో భయంను ఉండి భయ కార్జ్య ద్వారే ఈ వాక్యము కార్యము భయము ద్వారా కారణముగా అవిద్యను నిషేధిస్తుంటాయి తెలుగులో రాసి పెట్టుకున్నాం కాబట్టి సరిపడింది ఇప్పుడు కార్య నిషేధం చేస్తున్నారు అభయం అంటే భయం దేని అజ్ఞానం నిలుపుతుంది మీరు భయాన్ని నిషేధించటం ద్వారా అజ్ఞానాన్ని తోచిపు త్రోసిపుచ్చినట్లు అవుతుంది మీరు ఈ భయాలన్నింటినీ కొట్టుపాడండి అంటే అజ్ఞానాన్ని కొట్టుపాల్సినట్టు అంచేతనే స్వామి వివేకానందమైన మహాత్ములు భయాన్ని గట్టిగా నిరసించారు ఫియర్లెస్నెస్ ఈజ్ గాడ్లీనెస్ ఎందుకంటే మీ స్వరూపం గాడ్లీనెస్ అజ్ఞానం చేత అది కప్పుబడిపోయింది అజ్ఞాన కార్యమైన భయాన్ని త్రోసిపుచ్చుట ద్వారా కారణమైనటువంటి అజ్ఞానాన్ని త్రోసిపుచ్చి మీ స్వరూపాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి కార్య ద్వారా కారణ ప్రతిషేధాన్ని చేస్తున్నారు అభయం అనుక ద్వారా అవిద్యా నిషేధ అవిద్య లేనిది భయము లేని స్వరూపం అంటే అర్థం ఏంటో తెలుసిన అవిద్య లేని స్వరూపం అభయం రూపం ఇది అవిద్యావర్జిత నిషేధత్ అంటే అంతకుముందు వాక్యం మీకు అర్థం అవుతుందో అర్థం అవుతుందో అని డౌట్ వచ్చి ఆయనే దాన్ని వివరిస్తున్నారు అభయం రూపం అంటే అర్థం ఏంటో తెలుసిన భయము లేని రూపము అని మాత్రమే కాదయా అజ్ఞానము లేని రూపము అని ఎందుకంటే కార్య ద్వారా కార్య నిషేధం ద్వారా కారణ నిషేధాన్ని చేసినారు ఈ అభయాన్ని గురించి మనం ఇక్కడ శంకరులు చాలా బాగా చెప్పారు ఇంకా ఏమైనా నాలుగు మంచి మాటలు దాని గురించి తెలుసుకోగలిగి నేను రేపు గీత క్లాసులో చెప్తాను ఈ గీత ఎలా మొదలైందో తెలుసుకోండి నేను ఏది స్వేచ్ఛ ప్రారంభం లేదు అంత పరీక్ష ప్రారంభం అనిపిస్తుంది నేను మామూలుగా ఇక్కడ కూర్చున్నదో భాష్య పాఠం చెప్తుంటే కౌశల్య గారు కౌశల్య గారు కదా పేరు ఈ మధ్య రాలేదని ఆవిడ అన్నారు మీరు ఉపనిషత్ భాష్యాలు చెప్తున్నారు గీతా భాష్యం కూడా చెప్పాలి అంటే నేను మంచి మాటది అయితే మరి ఉపనిషత్ భాష్యం మూడు క్లాసులు ఉంది దాన్ని రౌండ్ చేసి ఒక క్లాసు గీతా భాష్యానికి అలాట్ చేస్తాము అని నేనంటే అందరూ చేస్తున్నారు అలా ఉండేదండి అది ఇప్పుడు పదిహేను అధ్యాయాలు సమగ్రంగా పూర్తయింది పూర్తవడం కూడా కంగారు కంగారుగా పూర్తి చేయడం కాదు మోస్ట్ డైలేటెడ్ ఎలాబరేట్ వేలో పదిహేను అధ్యాయాలు పూర్తయింది చక్ర భాష్యంతో సహా ఇప్పుడు పదహారు రోజులు రేపు శనివారం మొదలవుతుంది కాబట్టి సో అక్కడ అభయం అనేది ఉన్నది అభయం అనే మాట వస్తుంది అక్కడ మళ్ళీ నాలుగు మాట్లాడుకుంటాను యదే తద్విద్యాఫలం సర్వాత్మభావ తదేతత్ అతిచ్ఛంద అపహత పాత్మ అభయం రూపం అపహత పాత్మ అనే హ్రస్వమే తప్ప దీర్ఘం కాదంలో ఎందుకంటే నపూసమైంది కదా కాబట్టి చూడండి విద్యాఫలము మీకు విద్య అంటే జ్ఞానము అంటే తెలియట మీకు ఆ రహస్యము తెలియదు ఆ తత్వము తెలియట మీ స్వరూపము మీకు తెలియట దాన్ని విద్య మీ స్వరూపం మీకు తెలియాలి ఏదో నేనేదో నేను ఇదండి నేను ఇది నేను అది అని అనుకుంటున్నాము మీరు అలా అందరూ అలా అనుకుంటున్నారు లేదంటే నేను కాదు అందరూ అనుకుంటున్నాం నేను ఇది నేను అది అని అనుకుంటూ ఉన్నాం ఏమంటే నేను అది అన్నప్పుడు అది అంటే ఫలానా నేను ఫలానా అన్నప్పుడు ఆ ఫలానా మీకు తెలుసున్నదే కదా మీకు తెలుసున్నదే కదా నేను ఫలానా నేను బ్రాహ్మణ వంశంలో పుట్టాను అది ఫలానా ఆ ఫలానా మీకు తెలుసున్నదే కదా ఏది మీకు తెలిసిందో అది మీరు కాదు అది మీకంటే ఇతరం అవుతూ కాబట్టి దాన్ని ఇది అంటూ మళ్ళీ నేను అనడము ఇది most fundamental or primordial error అహమేదం పోవడం లోకం వ్యవహారం మీరు అధ్యాత్మ అవ్వడానికి వేళ క్లాసుకు వచ్చారు మమ్మల్ని వచ్చి కూర్చున్నారు ఎవరో వచ్చారనుకున్నాను నేను వారు అధ్యాత్మ వర్షం చదివారు ఇప్పుడు నాకు అర్థం దాని అన్నం ఉడికిందో లేదో చూడాలంటే ఎంత కావాలి ఒక మెతుకు చాలు కోయం అని నేను అనగానే లోకం వ్యవహార అని తెలిసిపోయి కాబట్టి అహమేదం అని మీరు అన్నారంటే మీరు పప్పులో కాలు వేశారు మమేదం అన్నా అంటే అక్కడే ఉంది పక్కనే అహమిదం మమేదం ఇది నైసర్గిక the primordial error the most fundamental error అది కాబట్టి మీ స్వరూపాన్ని గురించి మీరు ఏది ఏది అనుకుంటున్నారో అలా తప్పదు దాన్ని కరెక్ట్ ఏమిటయా ఇది మీరు తెలుసుకుంటే ఉంది ఏమిటి తెలుసుకోవాలి సర్వాత్మ భావం ఆ సర్వాత్మ మనం చూసాం చాలా విస్తారంగా చూసాం అది ఎలా ఉంటుందో చూసినా సర్వాత్మ భావం అనేది చెంత దాంట్లో కామనలు ఏమీ ఉండవు నేను ఫ్రీగా ఉంటాను కామనలు ఏమీ ఉండవు మీరు బయట ఉండేది ఉంటుందో లేని లేదు మీరు మాత్రం free from all sense of want ఈ వాంట్ అనే ఇంగ్లీష్లో కొంత అందం ఉంది వాంట్ అంటే ఇంగ్లీష్లో అర్థం ఏంటో తెలిసిన ఒకటి లేకి నీటి ఏం లేకపోవడం రెండు కోరిక సరిగ్గా సరిపడింది ఆ వాంట అనే పదానికే సరిపడింది లేకపోవడము కోరిక కోరిక ఉందంటే అర్థం ఏంటి వీడికి లేకపోవడం అనే దోషం వీడికి వచ్చింది నిజంగా లేకపోవడం కాదు వాడు అలా ఉంటుంది మనస్సులో ఉంటుంది కోరిక మనస్సులోనే లేకి లేకి అంటే లేని లేకితనం నాకు ఇది లేదు నాకు వెలితి అనే ఆ వెలితి భావన మనస్సులోనే ఉంటుంది తర్వాత ఇప్పుడు మీరు ఈ ఫలశ్రుతులను వింటూ ఉంటారు ఆ ఫలశ్రుతుల్లో ఎలా ఉంటుందంటే మీకు డబ్బు కావాలంటే డబ్బు వస్తుంది మీకు కొడుకులు కావాలంటే కొడుకులు వస్తారు మనవాళ్ళు కావాలంటే మనవాళ్ళు వస్తారు మనవరాళ్ళు కావాలంటే మనవరాళ్ళు లభిస్తారు కీర్తి ప్రతిష్టలు కావాలంటే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శత్రు విజయం కావాలండి ఇదంతా ఇలా పోతూ ఉంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది వీటి మనస్సులో ఎంత లేమి దానం ఉన్నదో మీకు తెలిసిందా లేదా అలా అంటే వాడిని ఆ మంచి పని చేయించడం ఆ పారాయణలో చేయించడం కోసం అలా చెప్పారు అని సమర్థించారు చూడండి చాక్లెట్ తినిపిస్తుంది చాక్లెట్ తింటే వాడు హోంవర్క్ చేస్తాడు యాక్టివిట్ ఇస్తే హోంవర్క్ చేస్తాడు విచ్ ఇస్ ఓకే అప్పుడు హోంవర్క్ చేయాలంటే యాక్టివిటీ స్కూల్కి వెళ్ళాలంటే యాక్టివిటీ ఇవ్వు డ్రెస్ స్నానం చేయడా యాక్టివిటీ పళ్ళు తోముకోవడం యాక్టివిటీ డ్రెస్ మార్చుకోవడం చాక్లెట్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కూర్చోరా యాక్టివిటీ అలా మొదలుపెట్టాడు అనుకోండి అప్పుడు ఏదైతే మన ఆధ్యాత్మిక జీవనం అలా తయారు కాకపోవచ్చు ఏదైనా మాట్లాడుతుంది ఏదో పూజ చేస్తే తప్పే కాదు కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా అలా తయారైంది అనుకోండి ఈ జాగ్రత్తలన్నీ తిని వాడికి రోగం వస్తుంది ఈ కామ్యకర్మలు కూడా అలాంటివి వాడికి అవిద్య అనే రోగం పడుతుంది విద్యే రోగం మంచిది సో ఈ విద్యాఫలమైన భావం ఎలా ఉంటుంది అతి అతిచ్ఛందా మనస్సులో వెలితి అనేది ఉండదు మనకి వెళితే ఉండదు మనకి లోపే ఉండదు ఇప్పుడు ఈ కొత్త అల్లుడు ఉంటాడు పుష్టిని వేసిన వాడు వాళ్ళని తల్లిదండ్రులు లేకపోతే బంధువులు లేదా మీ మామగారిని అడుగు అని పుష్టి చేస్తారు వాడు విద్యావంతుడైతే ఏమంటుంది బుద్ధివంతుడు అంటే జ్ఞానం ఉన్నవాడు ఎలా ఉంటాడు మనకి లోపే ఉందిరా మనం ఆయన్ని ఎందుకు అడగడం ఆయన దంతాలు ఏమో కొడుతున్నాడు పడుతున్నాడు ఆయన ఆయన పిల్లలతో అంతా కొడుతున్నాడు పడుతున్నాడు మనం వెళ్ళి ఆయన దగ్గర చేసి ఆశ్రయించండి మనకు ఉన్నది మనకు ఉన్నది కదా అని అనుకున్నవాడు దిద్దుకుంటున్నాడు అలా కాకుండా ఇది చేయి చేసేది అనుకోండి ఏమవుతుంది వాడు బతుకు అంతకంటే అదే చెయ్యిని తీసుకుని ఏ చెయ్యి చాచేదో అదే చేతితోటి శిరస్సుని పగలగొట్టుకుని చావడం లేదని చెప్పాడు అదే చేతితో ఇలా సాధిన చేతనే వెనక్కి తీసుకొచ్చి ఓ రాయి పెట్టి శిరస్సును కొట్టేసుకుని చచ్చిపోతుంది ఎందుకడగాలి అడగాలి యాచన ఎందుకు చేయాలి అలా అంటే ఆ లోపల వెలికి వెలికి ఏదో వెలికి మనకి తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళతో ఆయన అడిగితే నాకు ఏదో ఇస్తారు ఏమి వెలికి ఎవరికి తక్కువ లేదు అందరికీ నిండానే ఉంది హృదయం నిండైతే అందరికీ నిండా కాబట్టి ఆ వెలితి అనేది మనిషి జీవితంలో వెలితిని అనుభవానికి వస్తుందంటే వాడి బ్రతుకు బుద్ధి అయినట్లే వెలితి అనుభవానికి రాకూడదు నిండుతనమే అనుభవానికి రావాలి అతి చెంద తర్వాత అపహత పాప చూడండి ధర్మం చేసుకోవాలి ధర్మకార్యాలు చేయాలి కానీ వివేకము వలన కర్తృత్వానికి అతీతంగా పోవాలి అది అపార్థ అభయం రూపం భయం అనేది ఉండకూడదండి భయం అనేది ఉండకూడదు మీకు ఎప్పుడైనా రాత్రి పూట తెలివి వచ్చి ఒక దెయ్యం కనపడింది అనుకోండి ఇప్పుడు మీరేమనుకోవాలంటే ఈ దెయ్యం కూడా ఆత్మస్వరూపమే అని అనుకోవాలి తప్ప దెయ్యం శత్రువు అనుకోవాలి దెయ్యం కూడా మంచి మిత్రుడే శత్రువు ఎవరు లేదు దెయ్యాలతో సహా అందరం పిస్తం లే దేయ అవుట అవనో బహుసే దేయ విల్ల దేయ బోతాల కొడుకులూ బోతాలే కోతులూ బోతాలే మనవడు బోతాలి వండి బోతాలి మొత్తం జగతంతా బోలే బోతాలి దేవుడు మకల దర్వారి బోతాలి అంటే ఇవేల బరాలల బోతాలి ఈ జగతంతా ఉస్వశానో మనల్లరం బోతాలి శివుడి శేచానాకి అదే అది కథ కాబట్టి ఇంకా వేరే చేయాలే ఉంటాం మన ఇచ్చిన భూతం లేదా మనమే పెద్ద భూతం కాబట్టి అందరూ ఆత్మస్వరూపమే అని కనుక భావన చేయగలిగితే భయం అవుతుంది భయం రూపం అంటే అర్థం ఏంటో తెలుసిన సర్వ సంసార ధర్మ వర్జితం అత అభయం రూపమేంటే చూడండి భయం అనేది మీకు లేకుంటే சகுன சம்சாரம் தோஷாலினி நினைஞ்சா தோஷாலினி நினைக்கலாம் பயமோ காமனா இவொன்னே இனி பட்டுமே நிரோபவரே தூக்கமா சோ டிசைர்லெஸ்னஸ் சென்சியர்லெஸ்னஸ் the real unit you knows everything that ஏ புட்ல சௌல் ஜாகே ஏலார் ஜெல் மத்தரா சம்சாரம் அன்னி சேன்ட் பட் விதாவுட் டிசைர் அண்ட் சென்சியர் ఇదంచ పూర్వమేవ ఉపన్యస్తం అతీతానంతర బ్రాహ్మణ సమాప్త ఈ విషయాన్ని ముందే నేను చెప్పడం అయినది ఎక్కడ చెప్పారనుకుంటారేమో గణచిన బ్రాహ్మణ గణచిన అంటే చాలా బ్రాహ్మణాలు గడిచాయి అలా కాదు బాబు చాలా బ్రాహ్మణాలు గడిచేవి కాదు జస్ట్ వన్ స్టెప్ బిహైండ్ గడిచిన బ్రాహ్మణం అక్కడ చెప్పారు ఏమని చెప్పాము అభయం వై జనక ప్రాప్తో ఇది ఆగమత వేదమే చెప్పింది అక్కడ ఏమని చెప్పిందంటే ఓ జనక జనక అంటే అడ్రస్ జనక ప్రాప్తో సింగిల్ పరంగా జనక ఓ జనక నీ అజ్ఞోత్సుడు అంటున్నాడు ఓ జనక మహారాజా నీవు నిశ్చయముగా అభయ పదమును పొందితే మోక్షమును పొందితే అన్నానికి బదులుగా అభయ పదమును పొంది అభయం పదం అనే మాట నుంచి వచ్చింది అభయం పదం ప్రాప్తోసి నీకు అభయ పదము లభించినది నీవు జీవముక్తులవైనావు అదే మోక్షము అనే సెన్స్ లో అక్కడ చూస్తే యాజ్ఞవల్క్యులు నోటం ఒకటి ఈ మాటను పలికించింది అక్కడ చెప్పిన అభయం ఏదైతే కలదో దాన్ని ఇక్కడ విస్తారంగా ఈ మంత్రంలో మళ్ళీ ప్రస్తావించడం అయింది అంటున్నారు ప్రపంచితం అక్కడ అభయం అని కేవలము శృతి వాక్యంగా చెప్పారు అక్కడ వివరణ చెప్పలేదు ఇక్కడ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుక్తి అనే మూడు అవస్థలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తలో అజ్ఞానం చేత భయం అనేది ఉంటుందని చెప్పి ఈ జాగ్రత్త అవస్థలో అజ్ఞానం చేత ఉన్న భయమే వాసనారూపంగా మళ్ళీ స్వప్నంలో మళ్ళీ తిరగదోడుతోంది రీసెంట్ అవుతోందని చెప్పి సుశుక్తిలో ఈ అభయము భయము తొలగిపోయి రూపము కలదు అదే సర్వాత్మభావము సోస్య పరమోలోక అని యుక్తియుక్తంగా అభయపదమునే విస్తారంగా చెప్పినారు తర్కటం ప్రపంచితం పైన శృతిలో చెప్పిన పదాన్ని వాక్యాన్ని ఆ విషయాన్ని యుక్తిని చూపించి విస్తారంగా ఇక్కడ చెప్పారు అలా ఎందుకు ఒకసారి చెప్పిన దాన్ని మళ్ళీ తిరగదు యుక్తి ఎందుకు జరగడం అంటే దర్శితాగమార్థ ప్రత్యయ దారిధ్యాయ గడచిన ప్రకరణంలో నిరూపించబడిన చూపించబ చూపించడం అంటే నిరూపించడం నిరూపించబడిన ఆగమము అంటే శృతివాక్యము ఏమిటి అభయం పదం ప్రాప్త అనే వాక్యమును మీ హృదయంలో మరింత దృఢంగా మీకు తెలిసి ఇట్లా చేయటం కోసమని ఇంత విస్తారంగా చెప్పడమైనది అయమాత్మా స్వయం చైతన్య జ్యోతిస్వభావ సర్వం స్వేణ చైతన్య జ్యోతిష అవభాసయతి ఈ ఆత్మ ఈ ఆత్మ అంటే మీ స్వరూపమే మీ స్వరూపం ఇప్పుడు పై పైన కనపడ్డది వేరే సంగతి మీ లోపల సాగము దాన్ని ఆత్మ పై పైన ఏదో ఉంది ఇప్పుడు జ్యూస్ ప్యాకెట్ అమ్ముతాడు జ్యూస్ ప్యాకెట్ ప్యాక్ చేసి దాన్ని సీల్ చేసి అమ్ముతాడు ఇప్పుడు ఆ ప్యాకెట్ తెచ్చుకొచ్చి పైన అత్తాది ప్రింట్ చేసి అదంతా నవ్వుతో కూర్చుంటాం అలా చేయాలి జన్మస్థాయిలో ఏదో పెట్టి లోపలికి ప్రవేశించి దాని సారము లోపల ఉంది దాన్ని స్వీకరిస్తాం ఆ పై ప్యాకెట్ ఎర్రగా బొడగా మంచిగా ఏవో మంచిగా ప్రింట్ అది చేసి కలర్స్ అవి ఉన్నాయి కదా అది తీసుకోవాలి అలాగే మీరు కూడా ఈ దేహాన్ని ఇది ప్యాకేజింగ్ ఇది ప్యాకింగ్ ఇది అవుటర్ ప్యాకింగ్ ఈ అవుటర్ ప్యాకింగ్ చూసి ఇదే నేను అనుకుని కూర్చోకూడదు ఈ అవుటర్ ప్యాకింగ్ బాగున్నప్పుడు బాగుందని బాగులేనప్పుడు బాగులేదని దాంతో సతమతం అయిపోతూ ఉండకూడదు ఏదో ఉన్నది ఏదో ఉన్నది దానికి కావాల్సిన వ్యవస్థ చేసుకునేది చేసుకోవాలి కానీ లోపల ఏముందో చూసుకోవాలి లోపల అంటే కాలేయము పిత్తాశయము అలా మొదలెట్టద్దు అది కాదు లోపల అంటే అవుటర్ కవర్ లో భాగమే అనుకోవడం వాళ్ళు ఫిజికల్ ఇస్తే అవుతారు కవర్ కాబట్టి లోపలంటే ఆ సెన్స్ లో లోపల కాదు సూక్ష్మము అని అర్థం కాలేయము పిత్తాశయము హృదయం ఇవన్నీ కూడా స్థూలదేహంలో భాగం లోపలంటే ఇంద్రియము ఇంకొంచెం లోపలికి వెళ్ళండి మనస్సు ఇంకొంచెం లోపలికి వెళ్ళండి నేను నేను ఈ నేను ఎక్కడి నుంచో మీరు ఈ నేను ఎప్పుడు ఉందండి ఎక్కడి నుంచో రావడం ఏమిటి అని మీరు చెప్పడానికి వీలు లేదు ఎందుకంటే మీరు నిద్రపోయినప్పుడు లేదు నేను నిద్ర లేచాక తెలివి వచ్చాక వచ్చింది తెలివి ముందు తెలివి వస్తుంది అర్వాసనే నేను వచ్చు ఎవి పెద్ద గ్యాప్ లేకపోవచ్చు బట్ స్టిల్ ఎనుమి వచ్చా నా వస్తుంది నేను కాదు మీరు మీరు ఒక ప్రశ్ననే అవర్ మాషి ఇలాగే చెబుతారు నేను ఇద్ర లేచాక వచ్చింది కదా ఈ నేను ఈ నేను ఎక్క నుంచి వచ్చి ఉంటోందో చూస్తోడు నువ్వు నువ్వు చెప్పు మరి కదా దేవుడు నేను అలా చెప్తాను నీ నేను ఎక్క నుంచి వచ్చిందో చెప్ ఐవాళ ఉంటదా నేనే చూసుకోవాలి నీ జేబులో ఏముందో నేను ఎలా చెప్తానండి మీరు చేపెట్టి చూసుకోండి మీ జేబులో ఏముందో అలాగే మీ నేను అనే అనుభవము ఎక్కడి నుంచో చేపెట్టి చూసుకోండి ఆ సోర్స్ అది వచ్చింది పోతోంది ఉదయం వస్తుంది రాత్రి పోతుంది వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది పోయినప్పుడు ఎక్కడికి పోతుంది కిటికీలోంచి బయటికి పోతుందా లేదు ఈ లోపల ఎక్కడికో వెళ్తుంది మీ లోపల నుంచి ఎక్కడి నుంచి వస్తుంది అది మీ సారము అది వెలుగు ఆ తెలివి దాని పేరే ఆత్మ అది మినహాయించి మిగిలిన సర్వము ఇతరముచే ప్రకాశింపజేయబడేది ఘటము ఇతరముచే సూర్యకాంతిచే ప్రకాశింపజేయబడుతుంది సూర్యుడు నేత్రేంద్రియముచే ప్రకాశింపజేయబడును నేత్రము మనస్సుచే మనస్సు బుద్ధిచే బుద్ధి నేనుచే నేను ఆత్మ చైతన్యము చే ఆత్మ చైతన్యం మరి కదా ఏమీ లేదా స్వయం జ్యోతి స్వయం చైతన్య జ్యోతి స్వభావ స్వయంగా ప్రకాశిస్తుంది ప్రకాశించడం అంటే మళ్ళీ బ్లూ రెడ్ ఇలా మొదలు పెట్టుకోవడం లేదు ఈ అభియోగులు ఎలా మొదలు ఏదైనా ప్రకాశిస్తోందన్నాం పాపం మూడు గారి ముందు ముక్కు పోవడానికి భయం సాగుతూ ఉంటుంది ఈ హఠయోగి దగ్గర ప్రకాశిస్తోందనేప్పటికీ భూయాలు అంటాడు అది లైట్ కాదా బాబు లోపల చూసినప్పుడు నాకు బ్లూ కలర్ వచ్చింది బ్లూ కలర్ వచ్చిందంటే బయట బ్లూ కలర్ లో చూసి చూసి కదా blue flash or red flash or white flash we are not talking of physical light we are not talking of physical light మరి ఇంకే లైట్ అండి ఆ ఫిజికల్ లైట్ ని తెలుసుకునే లైట్ ఒకటి ఉందా లేదా నీ లోపల అది ఏమిటది ఏమో ఏమిటో దాన్ని కమ్యూనికేషన్ కోసం దాన్ని కూడా లైట్ అని అంటున్నాం ఏదో అనాలి కాబట్టి అడుగుతున్నాం అది ఎరుక అదే ప్రకాశం అదే లైట్ మళ్ళీ లైట్ అనగానే ఈ లైట్ అని అనుకోకూడదు there is no other word for అది అదే దాని వలననే కను చూస్తోంది దాని వలననే చెవి వింటోంది అది జ్ఞాన జ్ఞానమనే వెలుగు ఎరుక అనే వెలుగు అది చైతన్య జ్యోతి ఆ చైతన్య జ్యోతియే స్వయం ప్రకాశమైన చైతన్య జ్యోతి ఏది కలదో అది మీ స్వరూపము అది ఎట్టిదంటే ఈ సకల జగత్తుని అదే ప్రకాశింపజేస్తుంది ఇది ఒకటి మరి మీరు గమనించదగ్గనే నేను ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీ చూపును మీరు పరిశీలించండి చూపు అనేది ఒకటి మీకు ఉంది కదా ఇచ్చిన చూపు అనేది ఒకటి ఉంది కదా ఈ చూపు యొక్క మహిమ ఎంతటిది ఇలా కూర్చుంటే ఇక్కడ కుర్చీలో ఇలా కూర్చుంటే ఆ గోడ వరకు ఉన్న వాళ్ళందరూ కనపడుతున్నారు ఆ వెనకాల బాల్కనీ కనపడుతుంది ఆ బాల్కనీ వెనకాల చీకటి ఆ చీకటి వెనకాల దీపాలు నాకు జూబ్లీ హిల్స్ కనపడుతుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ దీపాలు కనపడుతుంది correct I can see light up ఇక్కడ కూర్చుంది లేదు ఏమి చేయలేదు I can see Annapurna studio lights కనపడుతుంది hmm? అన్నపూర్ణ స్టూడియో లైట్స్ దూరం నేను కనుక బైనాకులర్స్ పట్టుకుంటే అన్నపూర్ణ స్టూడియో కాంపౌండ్ వాళ్ళు ఒక టెలిస్కోప్ పట్టుకుంటే గురుగ్రహం కనపడుతుంది గురుగ్రహం మీద మచ్చ పెద్ద మచ్చ అవుతుంది దాంట్లో పద్దెనిమిది వేల భూగ్రహాలను కూర్చోబెట్టచ్చు అలాంటి మచ్చ ఒకటి భూములను కూర్చోబెట్టచ్చు అలాంటి మచ్చ ఒకటి అది చక్కగా స్పష్టంగా టెలిస్కోప్ ఇంకొంచెం పవర్ఫుల్ టెలిస్కోప్ పెట్టుకుంటే గెలాక్సీలు మీ చూపుకి ఉన్న మహిమ ఎంతటిది అంటే సకల జగత్తును మీరు చూడచ్చు అంత విస్తారము కలదు ఆ చూపు పోతే అంతటి మహిమ కలిగిన చూపుకి మీరు ఎంత ప్రయత్నం చేయాలి ఎఫర్ట్లెస్నెస్ అన్నది మానవ జీవితంలో ప్రతిదీ ఎఫర్ట్ తోటే చేస్తున్నారు కదా ఆఖరికి దేవుణ్ణి సంతోషపెట్టడం కూడా టు ప్లీజ్ గాడ్ అంటే పరమేశ్వర ప్రీతి అర్థం అంటారు టు ప్లీజ్ గాడ్ కూడా మీరు ఎఫర్ట్ తోటి దేవుణ్ణి ప్రీతి చేయొచ్చు దేవుణ్ణి కూడా సంతోషపెట్టచ్చు ఎఫర్ట్ తోటి ప్రతిదీ effort there is nothing without effort but there is one thing which doesn't require అదేమిటంటే చూపు ఇప్పుడు అక్కడ బాల్యాన్ని వాయిస్తున్నాను నేను వెళ్తున్నాను ఏదో అక్కడ వైద్యం చేస్తున్నారు బజార్ ఏదో కేంద్రంలో ప్రారంభం అయిపోయింది ఇక్కడ కూర్చొని పెడుతున్నా ఏం ఎఫర్ట్ చేశాను ఏదైనా వాసన సుగంధము ఏదో వాసన వచ్చిందనుకోండి వాటి ఎఫర్ట్ ఏమన్నా వేడి తగ్గింది కొంచెం వాతావరణం చల్లబడింది ఏం ఎఫర్ట్ చేయాలో తెలుసుకోవడానికి థర్మామీటర్లో చిన్న ఎఫర్ట్ ఉంటుంది ఆ మెక్కిలి ఆ పైకి లేవడం జరిగింది ఆ మాత్రం ఎఫర్ట్ కూడా ఏం ఎఫర్ట్ తెలియదు మీరు ఎప్పుడైనా మీ తెలివి మీ ఎరుక చూపుగా వినికిడిగా స్పర్శగా రసముగా ప్రకటమవుతూ ఉన్న ఆ ఎరుక ఆ ఎరుక ఇట్ ఈజ్ ఎఫర్ట్లెస్ నిజంగా వేదాంతులు ఏమన్నారంటే జ్ఞానము క్రియ కాదు because no effort is involve these separate category జ్ఞానాన్ని క్రియా కేటగిరీలో వాళ్ళు వెయ్యము అన్నారు వైయాకరణలు ఏమన్నారంటే జ్ఞానాన్ని క్రియ అనే కేటగిరీలో వేశారు వాళ్ళు ధాతువు జ్ఞా అవబోధనే ధాతువు ధాతువు అంటే క్రియాపదం జ్ఞానత్మం కూడా క్రియాపదమే but we don't mean it మా వ్యాకరణ పరిభాషలో మేము ఉంటే క్రియన్నం తప్ప అది వెదర్ ఇట్ ఈజ్ ఎఫర్ట్ అది whether it is not effort అది మీరు మీరు కొనుక్కోని వాడు వైయాకరణలు న్యూట్రల్ గా ఉండిపోయినారు తార్కికులు ఏమన్నారు నైయాయికులు వైశేషికులు వాళ్ళు ఏమన్నారంటే జ్ఞానము కూడా క్రియే క్రియ పుడుతుంది కాబట్టి జ్ఞానం కూడా పుడుతుంది జ్ఞానము క్రియ వేదాంతులకు నైయాయికులకు మౌలికమైన భేదం ఏమిటంటే జ్ఞానము ఈజ్ నాట్ క్రియ అంచేతనే వాళ్ళ కర్మకాండ వేరు జ్ఞానకాండ వేరు బికాజ్ జ్ఞానము డజంట్ ఇంక్లూడ్ క్రియ క్రియ డజంట్ ఇంక్లూడ్ జ్ఞాన ఉపాసనని మీరు క్రియలో పెట్టండి ఎందుకంటే మానసిక క్రియ డెలివర్ ఆఫ్ ది మైండ్ ఉపాసన కూడా క్రియనే కానీ జ్ఞానము క్రియ కాదు it is something which is totally free from effort అది మీ స్వరూపం ఆ జ్ఞానం నీ స్వరూపం ఆ చైతన్యము నీ స్వరూపము అని స్వేన ఆ చైతన్య ఆ స్వరూపమైన జ్ఞానముతోటే సకల జగత్తుని మీరు ప్రకాశింపజేస్తూ అది మీ స్వరూపం అది తెలుసుకోవాలి తప్ప నాకు ఇది లేదు అది లేదు నాకు ఇదంటే భయం అదంటే భయం అని ఈ కోరికలో ఆ భయాలు పెట్టుకుని తనని తాను కించపరుచుకుంటూ అవమానపరుచుకుంటూ తనని తాను కుదించుకుంటూ తనని తాను అజ్ఞానం చేతను చేతగాని వాడిగా తయారు చేసుకుంటూ ఈ దేవతలకి మొక్కి ఆ మనుషులు కాలు పట్టుకుని ఈ డబ్బు వెనకాల పడి ఆ భోగాల వెనకాల పడి మనిషి సంసారంలో సతమతం అవటం అంతా కూడా అవిద్య తప్ప వేరే ఏమీ కాదు మీ స్వరూపము పూర్ణము మీరు సాక్షాత్తు ఆ శుద్ధ చైతన్య స్వరూపులని తెలుసుకోదు అది ఈ పూట పాఠం ఆట ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ